లేని కల కలిగినప్పుడు దానికి దశ దిశలయందు తగ మొదట కొనన్ తా అంటకున్న మేల్కను లేని కలే చూచేనేని లేకపోగదా కలతో మేల్క లేకపోదుగదా లేనెరుక బయలు ఇలాగనీకెప్పుడు కానవచ్చితే బోధ కావలెననవపుడు లేకపోవుగదా కలలు లేకపోదు గదా లేని కలగలిగినప్పుడు దానికి దశ దిశలయందు తగ మొదట కొనన్ తాను అంటకున్న మేల్కను లేని కల చూచేనేని లేకపోవు గదా కలతో మేల్క లేకపోదు గదా లేనెరుక బయలు ఈలాగా నీకెప్పుడు కానవచ్చితే బోధ కావలనని అనవు అప్పుడు లేకపోవు గదా కలలో మేల్క లేకపోదు గదా ఇది పదవిభజన